ఆరవ పద్యం శ్రీమిన్సు బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమి సుజనుల కొరక రామడుగాన్వయా శివరామదీక్షితులన్ తలచి అపారావు గుణతతులన్ ప్రేమాతో పొగడి నే భూమి నిర్జరు పరశురామ సీతారామస్వామికి మృక్కి శివరామదీక్షితులన్ తలచి అపారా గుణతతులన్